morning, ladies and gentlemen. I feel it an honor and a privilege to be present here, share some of my views on the topic that has been allotted to me in the august presence of leaders who have made a difference and who I am sure are going to make a difference and will really make a difference. I feel particularly honored because I have been reading the name of Sri Venkatachalam Gavi in the newspapers probably for the past at least 15, 20 years. I don't know. Because I, am, I was never an employee of a bank. Maybe I have not known the people as a close affiliate. Uh, but then, well, I have, I do read my papers. Okay, thank you. Let me begin my session. I will be moving away from the podium in order to feel that I am free. Sir, you can open the PowerPoint presentation. The time allotted to me, shall I take it as 60 minutes, sir? Yes, sir. Thank you. Uh, I'm not complaining, but uh, I was told that I'll be given two hours' time on the topics leadership qualities and communicative skills. So I'm starting off with a 50% discount. So if I skip something, half step and jump and uh, do some juggling, I'm sure you will put up with me. I'll be leaving my PowerPoint presentation here and uh, I am giving my email ID. If any of you are interested, you can drop a line and I will send my PowerPoint presentation to you. So the entire text is uh, available. The second point I would like to share at the outset is uh, what we call in Hyderabad, Akalman ko ishara kafi hai. తెలుగుగల వాళ్ళకి అలా సూచిస్తే చాలు అల్లుకుపోతారు అని చెప్పి మీరందరూ తెలియగల వాళ్ళ నమ్మకం నాకు పుష్కలంగా ఉంది లేకపోతే ఇక్కడ కూర్చోరు అందుకోసమని అలా అల్లుకుపోయే సామర్థ్యం ఉన్న వాళ్లకి అల్లుకుపోయే అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మూడవది తెలుగులో మాట్లాడవచ్చా తప్పనిసరిగా అంటే పాపం భాష రాని వాళ్ళ కొన్ని కదా so PowerPoint presentation slides English లో ఉంటాయి కొంచెం స్వతంత్రించి తెలుగులో మాట్లాడతాను అంటే ఇంగ్లీష్ లో దానికి ముక్కసి ముక్క అనువాదం చేయను కానీ మీకు అక్కడ చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పే దానిలో అవగాహన ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాట్స్ హ్యాపనింగ్ సార్ ఆల్ కలం బలం గళం బలం రెండూ కలిసినప్పుడు ఏ ప్రభావాన్ని కలిగిస్తాయో చక్కగా మూడు పాటలు పాడినటువంటి మిత్రుడి గొంతులో విన్నాం పల్లె కన్నీరు పెడుతోంది కేదార్నాథ్లో ఆ కన్నీళ్లు వరదలై ప్రవహించాయి విన్నప్పుడు ఏమనిపించింది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి అందులో సంకేతాలు లేవా మనకి సాహిత్యంలో బలం ఉంటే బాడీ కట్టడంలో నేర్పరితనం ఉంటే గొంతులో జీవధారం ఉంటే అవన్నీ కలిసి మనస్సును కదిలిస్తాయి మాట ప్రయోజనం అదే అందుకే మాటే మంత్రము అన్నారు మంత్రం కాకపోతే నిష్ప్రయోజనమైనటువంటి శబ్దం అవుతుంది ప్రతి పదానికి ఒక అర్థం ఉంది ఆ అర్థం యొక్క గాంభీర్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు పలికే తీరులో దానికి ప్రాణం పోయవచ్చు నా చాతురైన ప్రయత్నం నేను చేస్తాను ఒక రెండు నెలల క్రితం ఇదే సమావేశ మందిరంలో మన Andhra bank employees leaders union యొక్క మీటింగ్ జరగటం నన్ను పిలవటం జరిగింది అప్పుడు నేను లీడర్షిప్ మోటివేషన్ గురించి మాట్లాడా నాకు కాస్త ప్రమోషన్ ఇచ్చినట్టున్నారు అంటే అన్ని బ్యాంకుల లీడర్స్ తో కూడా ఒకసారి అభిప్రాయాలు చెప్పండి అని టాపిక్ ని మార్చారు అంటే లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పని అన్నారు కమ్యూనికేటివ్ స్కిల్స్ అని అన్నారు అందుకే నేనేం చేశానంటే అంతకుముందు నన్ను విన్నవాళ్ళు పది మంది ఉండొచ్చేమో ఆరేడుగురు భరించండి మిగిలిన వాళ్ళు భరించండి అని నేను అన్నాను వాళ్ళు భరిస్తారని చెప్పి నాకు తెలుసు so let me start my leadership qualities and communicative skills. That is the topic that has been allotted to me. Now, as you can find, this workshop and this topic, second day, first session to tune our mind to the task. A hearty welcome to all of you. Why this workshop and why for the important functionaries and why in leadership qualities and communication skills. I'll be attempting to answer these three questions during the course of my presentation. This is an opportunity to reflect upon the vision, the current reality, and the gap. We have to appreciate the gap. Only when we appreciate the gap, we will be able to muster the required courage and the enthusiasm and the inspiration to meet the challenge. To get further inspired, to identify the power and the possibilities and practical ways to deploy these in the service of Mother India and her people. అందుకోసమని నా అభిప్రాయం అది ఆలోచించినట్లయితే ఈ దేశానికి నా తొడగుట్టిన వాళ్లకి నేను సేవ చేసే కార్యక్రమంలో నన్ను నేను భాగంగా పరిగణించుకోలేకపోతే నాకు ఇంకెక్కడి నుంచి స్ఫూర్తి వస్తుంది చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు మాటకు బలం ఉంటేనే మనిషి అవుతాడు లేకపోతే పశుపక్షాదులతో మనం సమానమవుతాం నాయకత్వ లక్షణాలకి ఈ మాట తీరుకి చాలా చక్కని దగ్గరి సన్నిహిత సంబంధం ఉంది బాగా మాట్లాడలేని వాళ్ళు నాయకులు కాలేరు నాయకులు అవ్వాలనుకుంటే ముందు బాగా మాట్లాడటం సాధన చేయాలి మాట్లాడటం వెనుక ఒక ఆంతర్యం ఉంది ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు లేకపోతే నల్లా తిప్పినా ఏది రాదు ఓవర్ హెడ్ ట్యాంకులో ఎంత చక్కగా ఎంత ఎక్కువగా నీళ్లున్నాయో నల్లా తిప్పినప్పుడు అంత ఫోర్స్తో వస్తుంది ఇక్కడ ఎంత స్పష్టత ఉందో ఎంత సమాచారం ఉందో ఎంత ఆలోచన ఉందో ఎంత ఉద్వేగం ఉందో ఎంత మంచితనం ఉందో ఇవన్నీ కలిస్తే నాయకుడు అవుతాడు ఇవి లేకుండా నాయకుడు ఎలా అవుతారు అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో మనం అటు ఇటు గనక చూస్తే ప్రతి గల్లీలోనూ నాయకులు తయారవుతున్నారు నాయకులు ఏమనుకో ఏమనుకోమాకండి మీ గురించి కాదు గూండాగిరి దాదాగిరి కండబలం దుర్మార్గం దౌర్జన్యం మెడపట్టి వంచటం మోసం అబద్దం ఇవి ఈనాడు మనకు కనబడుతున్న నాయకులకున్న లక్షణం మరి అలాంటి నాయకులం కాదే మనం అంటే సహజంగా అందరికీ ఉన్న అవగాహన నుంచి మరో కొత్త రూపాన్ని సంతరించుకునే ఒక మూర్తిని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తమసోమ జ్యోతిర్గమయ ముందంతా చీకటి ఉండేదని అక్కడి నుంచి వెలుతురు పుట్టిందని అంటారు మరి ఆ వెలుతురు వచ్చినప్పుడు ఏమవుతుంది చీకటి చెప్పకుండానే పరారవుతుంది పరారైన చీకటికి చిహ్నం ఒక దీపం ఎంత గాఢాంధకారమైన ఒక్క కిరణం చాలు చీకటిని పటాపంచలు చేస్తుంది ఒక్క ఆలోచన చాలు మనిషిలో మార్పును తీసుకురావడానికి హృదయాన్ని కదిలించడానికి చీకటి నుంచి వెలుతురు వైపు నిజమే మరి వెలుతురు నుంచి మరింకింత వెలుతురు వైపు ప్రయాణం చేద్దామా లేక చీకటి నుంచి వెలుతురు వచ్చింది కాబట్టి వెలుతురు నుంచి చీకటి వైపు ప్రయాణం చేద్దాం నలభై ఏడు ఆగస్టు పదిహేను అంతకు ముందు రోజులు కనీసం మనకు ఇంకొకడు ఉండేవాడు ఏమైనా జరిగితే వాడు కారణం అని చెప్పడానికి నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఎవరున్నారు మనల్ని మనమేగా తిట్టుకోవాలి మన కాళ్లకు మనమే మొక్కాలి మన నెత్తిని మనమే అక్షింతలు వేసుకోవాలి లేదు పొట్ట చించుకుంటే కాళ్ల మీద పడుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యక్తులు వాళ్ళ నిర్వాకాలు పార్టీలు వాళ్ళు చేసిన పని గట్టిగా అనకూడదేమో కానీ విదేశాల బ్యాంకుల్లో జమపడ్డ లక్షలాది కోట్ల రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడకూడదేమో కానీ నిన్నటి న్యూస్ పేపర్లో ఒక్క డాలర్ ఈజ్ ఈక్వల్ టు అరవై రెండు రూపాయల డెబ్బై పైసలు ఇది నా దేశ గౌరవం ఈనాడు ఆర్థిక పరంగా ఆలోచిస్తే ఈ ఆర్థిక రంగం కుదేలవుతూ ఉన్నప్పుడు పట్టించుకోవాల్సినటువంటివి బ్యాంకులు నాకు తెలిసినంత మటుకు ఓ కామర్స్ గా నాకు ఉన్న స్వల్పమైన ఎకనామిక్స్ నాలెడ్జ్తో నేను పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నాను నాణ్యత గురించి ఎందుకు మనస్సు దారి తప్పుతోందో తెలియటం లేదు వస్తు ఉత్పత్తిలో కావలసిన నాణ్యతతో పాటు మనుషుల్లో నాణ్యత కావద్దు అన్ని రంగాలలోనూ నాణ్యత కావాలి కదా ఒక వస్తువు కొంటే ఇది పది కాలాలు పనికి రావాలని అనుకుంటామే మాటిచ్చిన మేరకు అందులో కంటెంట్స్ ఉండాలి నాకు రోగం తెచ్చిపెట్టకూడదు అని అనుకుంటామే ఇంత కలుషితమైపోతున్నారు ఎందుకు మనుషులు ఇందాక ఆ పాటలో మళ్లీ ఇదే ప్రస్తావన వచ్చింది అందశ్రీ గారు రాసిన పాటలు మనం చలించటం మానేశానేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు స్పందించే మనస్సుంటే ఇలాంటి పరిస్థితులను ఎందుకు ఎలా చేస్తాం మనం మళ్ళీ మరొకసారి ఇదే తర్కం సామర్థ్య రాహిత్యం నుంచి సామర్థ్యం వైపు ముందడుగు వేయవాలి మనం ఏమవుతుంది మరింకింత సామర్థ్యాన్ని ప్రభావపేతమైన పద్ధతుల్ని పెంచుకోవటానికి బదులుగా దిగజారిపోతుంది ప్రపంచంలో మేధావులు ఉన్నటువంటి యూనివర్సిటీల సరసన మొదటి నూరింటిలో భారతదేశంలోని ఒక్క యూనివర్సిటీ కూడా లేదు నేను మీరు అందరం ఆ ప్రాడక్ట్స్మే గట్టిగా అడిగితే మున్సిపల్ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళం వీధి బళ్లలో అరుగు మీద ఉన్నటువంటి బళ్లలో వాల్యూలెస్నెస్ టువర్డ్స్ వాల్యూ ఓరియంటెడ్ విలువలు లేని ఏ విలువలు తర్వాత ఆలోచిద్దాం ఏదో ఒక విలువలు ఉండాలి కదా మీరు అంగీకరిస్తున్న విలువలా మేము అంగీకరిస్తున్న విలువలా తర్వాత ఆలోచిద్దాం ఏదో ఒక విలువలు ఉండాలి కదా ఏ సమాజంలో అబద్ధం చెప్పండి అని చెప్తారు ఏ సభ ఏ సమాజంలో అధర్మాన్ని పాటించమని చెప్తారు అంటే మీ ధర్మానికి నిర్వచనాలు వేరున్నాయి ఒప్పుకుంటా కానీ ఏదో ఒక ధర్మం ప్రకటించబడిన ధర్మాన్ని పాటించవలసిన ధర్మం ఉందా లేదా మార్పు మంచి కావాలి చెడు వైపు దిగదార్చడానికి గుంజేయటానికి కాదు ఒక చైతన్యశీలమైనటువంటి గతి కావాలి డైనమిజం అంటాం దాని నుంచి అభివృద్ది కావాలి పతనం కాదు యువర్ మైండ్ అవును నేను ఇందాటి నుంచి మాట్లాడుతున్నది ఏమైనా పర్వాలేదా అర్థం వినబడుతుందా అంటే మైక్ ఉంది కాబట్టి నేను అడగక్కర్లేదు అర్థమవుతుందా సార్ ఇలా సాగించవచ్చా థ్యాంక్ యూ అమాయకంగా పుట్టిన మనం ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ ఒక్కొక్క తెరను ఒక్కొక్క తెరను తొలగించుకుంటూ మేధస్సును పెంచుకుంటూ హృదయ వీణలోని తంత్రులను సవరించుకుంటూ మనం ఈనాడు ఈ స్థాయికి ఎదిగాం ఒక వయస్సు ఒక డిగ్రీ సముద్రంలో ఎలా అలలు నిరంతరంగా వస్తూ ఉంటాయో పడినందుకు బాధపడక తిరిగి తలెత్తుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాయో ప్రయత్నాల నుంచి సాఫల్యాలు వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకునేటువంటి తత్వం ఉన్నప్పుడే మనిషి పురోగతిని సాధించగలుగుతాడు మనం మన ఆలోచనలు నిజానికి ఇంత శరీరంలోనూ ప్రధాన భాగమైనటువంటి శిరస్సులో ఉన్నటువంటి ఒకటిన్నర కిలోల మెదడులో ఉన్న కోట్లాది ఆలోచనల సామర్థ్యమే మనము మన సత్త మిగిలిన శరీరంలో ఓ కిలో బరువు పెరిగినా తరిగినా పెద్ద ప్రమాదం సమాజానికి నాకు లేదు ఇక్కడున్న ఆలోచనల యొక్క నాణ్యత గనక కుంటుపడితే కల్తీ అయితే దేశభక్తికి బదులు దేశ ద్రోహపు ఆలోచనలు గనక వచ్చి చేరుకున్నట్టయితే దానివల్ల నా చెడు సరే నేను నాయకత్వం లో ఉన్నప్పుడు నా వల్ల జరిగే చెడు బహుశా కొన్ని తరాల వరకు సర్దుకోలేకపోతామేమో అందుకని హెచ్చరికగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే మనం మన ఆలోచనలు కాబట్టి మన ఆలోచనలే మనం కాబట్టి ఆలోచనల నాణ్యతే ప్రధానం కాబట్టి ఆ ఆలోచనల గురించి ఆలోచించవలసిన తీరిక మనకుందా ఆలోచిస్తున్నామా అని టీవీలు లేని రోజుల్లో పెరిగాం మేము ఈనాడు పిల్లలు మీ అందరికీ పదహారు పద్దెనిమిది ఇరవై ఏళ్ల పిల్లలు ఉంటారు కాబట్టి మీ ఇంట్లో టీవీ ఎంతసేపు ఆన్లో ఉంటుంది ఏ మేరకు మీరు మీ పిల్లల మాటలను వినగలుగుతున్నారు లేక వాళ్ల మీ మాటలను వింటున్నారు ఇది కమ్యూనికేషన్ కాదా ఆలోచించవలసిన అవసరం లేదా ఇంత యాంత్రికంగా ఇంత వినోదం ఇంత విహారం ఇంత విశ్రాంతి పని మీద ధ్యాస తప్పే నాగరికతను సృష్టించుకుని ఇదే అభివృద్ధి అనేటువంటి భ్రమలో పెరుగుతున్నామేమోనని చెప్పి నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది అందుకని thinking while thinking about thinking about the quality of thinking will improve the quality of life and the quality of thinking ఆలోచనల గురించి ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే తరం పదునెక్కిన ఆలోచనలు వస్తాయి అదే ప్రయోగం అవుతుంది ఆ ప్రయోగం ఫలితాలనిస్తుంది అదే మనిషి చదువుకున్న వ్యక్తి చేయవలసినటువంటి బాధ్యత we are our choices we are our questions we are our decisions we are our past and more important we are our future your quality of thinking improves with reflective thinking సంవత్సరానికి ఒకసారి రెండు రోజుల కార్యక్రమం అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి ఆలోచనలు పంచుకుందాం మీ బ్యాంకులో ఏమవుతోంది మా బ్యాంకులో ఏమవుతోంది మా బ్యాంకులో ఇలా చేశాను తెలుసా ప్రయోగం చేసి చూడు sharing of knowledge sharing of experiences thinking whether something else can be done why అంటే భవిష్యత్ తరాల వారు they will hold us responsible for all the inactivity and the dull manner in which we have done దేవుడంటే నాకు నమ్మకం కామ్రేడ్లకు నమ్మకం ఉండకపోవచ్చు పర్వాలేదు నన్ను భరించండి కాసేపు what you are is God's gift to you what you will become is your gift to God the purpose of this session is to make you a better gift to God Are you ready for some thinking about the role you have played till now and the role you are destined to play in the context of the topics for discussion, namely leadership qualities and communication skills? రెండేళ్ల క్రితమే నేను లీడర్షిప్ మోటివేషన్ గురించి మాట్లాడాను కాబట్టి ఆ ఆంధ్ర బ్యాంకు మిత్రులు ఎంతమంది వస్తారో నాకు అవగాహన లేదు కాబట్టి నేనేం చేశానంటే స్వతంత్రించి కమ్యూనికేషన్ స్కిల్స్ ముందు ప్రస్తావన చేసి లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత లింకప్ చేద్దామని చెప్పి నిర్ణయం చేశా దయచేసి భరించండి ఇందులో అక్రమము అన్యాయం అంటూ ఏమీ లేవు permit me to deviate a little ఒక ఐదు నిమిషాలలో నా పెట్ టాపిక్ ఒకటి ఉంది జీవితం అని ఎందుకు పుట్టామో తెలియక ఎప్పుడు పోతామో తెలియక ఎలా బతకాలో తెలియక యాంత్రికంగా బతికేటువంటి దానికోసం ఈ సృష్టి మనిషిని సృష్టించలేదు అంటే ఏ విలువలు ఏ గమనం ఉండాలి మనకి అనేటువంటి ప్రశ్నలకు ఒక్క జస్ట్ కాసింగ్ స్లైడ్స్ జీవితం అంటే ఏమిటండి అంటే జిందగి అంటే ఇంకో భాష నాకు రాదు నాకు మూడు భాషలే వచ్చు చిల్లి పేరు బెజ్జం బెజ్జం పేరు తూటు లేకపోతే మార్జాలం అంటే బిడాలం బిడాలం అంటే పిల్లి అన్నారు పిల్లి అర్థం అవుతుంది చివరికి ఊరికే అంటున్నాను నేను అవునా లైఫ్ అంటే ఏంటి అవును నాకు అసలు సాధారణంగా కదులుతూ ఇంటరాక్టివ్ సెషన్స్ చేయటం మేలు లేకపోతే మీకు నిద్రపోయే ప్రమాదం నాకు డల్ గా ఉండే అవకాశం ఉంది అందుకని కాస్త ఏమన్నా అడిగితే సమాధానం చెప్పండి ఇదేమిటి సార్ నేనేదో వినటానికి వచ్చాం కానీ సార్ కదా కళ్ళున్న వాళ్ళకి పొరపాటున దృష్టి ఉంటే ఊరికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు లైఫ్ అంటే ఏమిటి సార్ ఇప్పుడు చెప్పేశారు అది కాదు మీ మనవరాలు నాలుగేళ్ల అమ్మాయి వచ్చి అడుగుతుంది స్కూల్లో లైఫ్ అంటే ఏమిటో చెప్పు అన్నారు తాతయ్య చెప్పు అని జీవితం అంటే మొన్న మనం తెలుసుకుని చాలా ఉంది అని చెప్పి ఇక్కడ మూడు లైన్ల స్పేసే ఉందని అంటుందండి అమ్మాయి జీవితం అంటే చాలా ఉందని మీరు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 నిజానికి దీని గురించి ఒక అరగంటో ముప్పావు గంటో చెప్పొచ్చు చెప్పిన సందర్భాలున్నాయి నేను గతంలో మాట్లాడినవి రికార్డు చేసుకునే అలవాటు నాకుంది రికార్డు చేసినవి ఇంటర్నెట్ కు అప్లోడ్ చేసే అలవాటు కూడా ఉంది అందువల్ల ఎవరైనా మీరు చెప్పింది మాకు కొంచెం వేగంగా చెప్పినట్టుంది కాస్త నిదానంగా చెప్తే విందామనుంది అంటే మళ్లీ నన్ను పిలవక్కర్లేదు ఇంటర్నెట్ లో ఉన్న నా ఎనిమిది వందల యాభై ఉపన్యాసాలని మీకు కావలసినన్ని సార్లు వినవచ్చు ఆ సౌకర్యం ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో నేను అనౌన్స్ చేశాను నా ఉపన్యాసాన్ని L is equal to T అండి ఆద్యంతరహితమైనటువంటి సృష్టి కనీసం మన అవగాహనలో ఎప్పుడు పుట్టిందో తెలియదు ఎప్పుడు ప్రళయం వస్తుందో తెలియదు మనకు తెలిసిందల్లా మన పుట్టుక మన చావు పుట్టుక ముందు మనం లేము చనిపోయిన తర్వాత మనం ఉండం అంటే ఆ కంటిన్యూమ్ ఆఫ్ టైంలో point of birth is a point of time death is a point of time before my birth I was not there after my death I will not be there. So the time between the two points of time, birth and death, constitutes my life. My life is my time. Hence, life is time. Hence, L is equal to T. Confuse చేశానా పర్వాలేదా క్లియర్ కదా వండర్ఫుల్ ముందుకెళ్దామండి ఒక్క నిమిషం ఆగాలి L is equal to T అనటంతోనే వేగంగా కొద్ది స్టెప్స్ మనం వేసేసుకుంటుంది మనస్సు L is equal to T అన్నప్పుడు L minus T is zero అంటే సమయాన్ని తీసేస్తే జీవితంలో మిగిలింది పూజ్యం ఇంకేమీ లేదు నా పుట్టుకతోనే నా మొదటి శ్వాసతోనే నా బ్రతుకు ప్రారంభమైంది దీర్ఘ నిద్ర అంటామే మళ్లీ నేను ఇంకా శ్వాస వదిలేశాక తీసుకునే ప్రసక్తి లేనప్పుడు నా మృత్యువును ఎదుర్కొన్నప్పుడు ఇక ఆ తర్వాత నేను మళ్లీ బ్రతుకున్నానని చెప్పని అన్నారు అంటే my time is my life. My life is the time between birth and death. Nothing before, nothing later would exist Never to give me any opportunity. So, L is equal to T. E is equal to T, uh, is equal to anedi is a beautiful mathematical symbol that explains to us that whatever we are doing to one side of the equation, we are automatically implicitly doing to the other side of the equation. That both is not equal to and chappas Time wasted is life wasted. Time well spend is life well spend time's productivity enhanced is life happiness maximised that means time management is life management that is self management know thyself నిన్ను నీవు తెలుసుకో ఏముంది సార్ మీరు చెప్పారు కదా మాకు అర్థమైపోయింది you have to live your life నే తింటే నీ ఆకలి తీరదు నీవు తినాలి నేను నిద్రపోతే నీకు విశ్రాంతి దొరకదు నీవు నిద్రపోవాలి ఆహార నిద్రాభయం నాన్ ట్రాన్స్ఫరబుల్ అని అర్థం చేసుకుంటే అప్పుడు జీవితం అర్థం అవుతుంది అని రెండవది మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటా మైండ్ మేనేజ్మెంట్ ఉన్నదంతా ఆలోచనలే మన సామర్థ్యమే అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనలు ఎలా వస్తాయి మనకి ఆలోచనలు ఎలా వస్తాయి ఏమా ఇప్పుడు ఏం ఆలోచనలు వస్తున్నాయి మీ మనసులో ఎందుకు వచ్చి కూర్చున్నానా అని ఏం ఆలోచన ఆనెస్ట్ గా చెప్పండి ఏం ఆలోచన వచ్చిందో వాస్తవానికి దగ్గరగా ఉంది వాస్తవంగా ఉంది పోని పోని అందువల్ల నా పాయింట్ ఏమిటంటే life is equal to time అనేది ఒకటి మనకు అర్థమైతే సమయాన్ని దుర్వినియోగపరుస్తూ జీవితాన్ని సద్వినియోగపరుస్తున్నామని ఎలా అనగలము అంటే ఏమండి తప్పదు కదా అసలు ఏ సమస్య లేకుండా కాలు మీద కాలేసుకుని పదిహేడు తరాల కోసం డెబ్బై నాలుగు బెడ్రూమ్ల రూమ్ లో ఉన్నప్పుడు ఏ సమస్యలు ఉంటాయి మీకు ఆలోచించడానికి నేను what I'm appealing to you it takes time for some ideas to sink but if you leave it at that ఆలోచించండి నేను ఒక మనవాళ్ళు వీడియో షూట్ చేస్తున్నట్టున్నారు నేను ఇది వాయిస్ రికార్డ్ కూడా చేస్తున్నాను యాజ్ యూషువల్ మై ప్రాక్టీస్ కావాలంటే నేను పంపిస్తాను మీకు ఈమెయిల్కి ఆలోచన స్తంభించిన చోట ప్రగతి ఎట్లా వస్తుందండి చలనమే లేనప్పుడు ప్రగతిశీలత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచనను రక్షించుకోవడం అంటే ప్రశ్నించడం అని అర్థం T is equal to Q అంటే thinking is equal to questioning no thinking no questioning high quality of thinking is equal to high quality of questioning leads to high quality of learning poor quality of thinking is equal to poor quality of questioning leads to poor quality of learning ఒక చిన్న ప్రయోగం చేద్దాం కాసేపు కష్టమే కానీ ప్రయోగం చేద్దాం ఆలోచించడం మానేయండి కష్టం సార్ నాకు తెలుసు కాసేపు ఆలోచించడం మానేయండి సార్ నన్ను ప్రశ్న అడగండి మీకు ఇష్టం వచ్చిన ప్రశ్న నాకు సమాధానం తెలుసని కాదు మీరు అడగండి quality of life quality of life అంటే ఏమిటి చెప్పాలి బాగుందండి బాగుంది సార్ సార్ మీరు ప్రశ్న అడగండి నన్ను మీరు ఇందాక అడిగింది ఇందాక చెప్పిన ఈ పర్టికులర్ టాపిక్ కొంచెం elaborate L is equal to టీనా T is equal to thinking is equal to questioning elaborate చేయాలి పరోక్షంగా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సవాల్ పూచో భయ్ ప్రశ్న అడగండి నన్ను లైఫ్ లో ఏ క్వాలిటీస్ మెయింటైన్ లైఫ్ లో ఏ క్వాలిటీస్ ఉంటే బాగుంటుందమ్మా నన్ను ప్రశ్న అడగండి తల్లి నూరు రూపాయలకు ఎన్ని రూపాయలు వస్తాయి అడగండి ఏమైంది బ్యాంకర్స్ చెప్పాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఆ కొనుగోలు ధర పడిపోతున్నందువల్ల బాధపడుతున్నటువంటి మా లాంటి వినియోగదారులు ఏం సమాధానాలు చెప్తారు ఓ ప్రశ్న అడగండి సార్ అసలు ఆలోచనల్ని శాసించేది ఏమిటి ఆలోచనలను శాసించేది ఏమిటి మనమే సరిపోదు sir I could made it little more interactive but as you can understand the time available ఈ షార్ట్ నా ఏమనుకోమాకండి నేను కనీసం ఒక ఆరేడుగురిని అడిగాను నేను పాయింట్ నంబర్ వన్ ఆలోచించడం మానేయనండి మానేయండి అని చెప్పా కదా అసలు ఎలా ప్రశ్నించారు అమ్మా పట్టారు పట్టారు నేను ఆ పట్టే పడుతున్నాను తల్లి ఆలోచించటం మానేయండి కష్టము ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని చెప్పారు కదా నేను దగ్గరకు వచ్చినప్పుడు ఏమో ప్రశ్నలు అడిగారు మంచి ప్రశ్నలే నిజానికి వాటికి సమాధానం చెప్పాలంటే ఇంకో పావు గంట పడుతుంది నా పాయింట్ అది కాదు when you stop thinking how can you ask question because questioning involves a process of selection identification sorting putting it in words and then expressing it అడగమన్నప్పుడు ఏమడగాలని అది అది అడుగుదాం వదిలే ఇది అడుగుదాం ఇది అడుగుదాం అని చెప్పని మీ మనసు ఆలోచించింది కదా ఆలోచించకుండా ప్రశ్న ఎక్కడి నుంచి పుడుతుంది నంబర్ టూ రివర్స్ లో కూడా చూద్దాం stop questioning you cannot think ప్రశ్నించడం కనుక ఆపేస్తే మీరు ఆలోచన కొనసాగించలేరు అంటే అర్థమేమైంది ఈ రెండు రైలు పట్టాలకు రెండు పట్టాలు రైళ్లకు రెండు పట్టాలు ఉండాలిగా ఒక పట్టా మీద ఏదో మోనో రైల్స్ అని జపాన్ లో ఉంది మనం ఇంకా ఆ దశలకు చేరుకోలేదు కాబట్టి భారతీయ ఎగ్జాంపులే చెప్తున్నాను నేను ఎక్కడైతే స్వచ్ఛమైన స్పష్టమైన నాణ్యమైన నిర్మాణాత్మకమైన ఆలోచన సాగుతుందో అక్కడ దోదకారిగా అంతటి తేజోవంతమైనటువంటి ప్రశ్నలు దయిస్తాయి ఈ రెండు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే మనం అక్కడ నేర్చుకోవటం అనేటువంటిది సంభవిస్తుంది if the quality of the learning is poor in our educational system of which we are all products I'm very clear that we have been encourage to question not been encourage to think చెప్పింది విను కూర్చో ఎవరికి రాని అనుమానాలు నీకైతే వస్తున్నాయరా అవునా కదా ఆ ఇరవై మూడు జిల్లాలలో ఒక్కో జిల్లాలో ఒక్కొక్క యాసతో మాట్లాడు జాగుచాయినరా నువ్వు ఇట్లా అని చెప్పిండా ఇది ఏంటి you have never been encouraged ఇంట్లోనూ అదే పరిస్థితి స్కూల్లోనూ అదే పరిస్థితి ఆఫీస్కి వచ్చాక ఏటండి అట్లా అడుగుతాడు ప్రతి నువ్వు చెప్పండి కాస్త ఇలా పెరిగాం మనం అందుకని ఇలా ఉన్నామని మనం చేస్తున్నాను అక్కడ సమాధానం ఉందండి sir right so last one is progress is equal to pursuit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 So L is equal to E. L minus E is life Life without excellence is 0. Lecture ప్రారంభించిన సమయానికన్నా పోల్చి చూస్తే లెక్చర్ ముగించే సమయానికి మీలో ఒక్క మిలియన్ ఆఫ్ మిల్లీమీటర్ అయినా ఉత్సాహమో స్పష్టతనో ఆవేశమో స్ఫూర్తో మరొకటో రగలవలే అగ్నిపర్వతం వలె అది ఆ లెక్చర్ యొక్క ప్రయోజనం అందుకే నేను ఇందాక అహంభావం కాదు సవినయంగా మనవి చేశాను what you are is a God's gift to you what you will become is a your gift to God the purpose of the session is to make you a better gift అని చెప్పాను నాలుగే నాలుగు సూచనలండి దీనివల్ల ఆలోచన ప్రశ్న నేర్చుకోవటం బాగుపడటం అన్నీ ఏర్పడతాయని చెప్పి నా సూచన మొట్టమొదటిది రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు నూట ఒక వెయ్యి నాలుగు వందల నిమిషాలు అందులో వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కన్వీనియన్స్ కోసం అపోర్ట్ రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను అవుతుంది రోజుకొక్క పదిహేను నిమిషాల పాటు పొద్దున్నే లేచిన తర్వాత read something that inspires you read Bible read Quran read Bhagavad Gita read Mahaprasthanam read in any language of your choice one percent of inputs ninety of results పదిహేను నిమిషాల స్ఫూర్తివంతమైన ఆలోచనల విత్తనాలను మనస్సులో నాటుకుంటే అది ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రభావోపేతమైన జీవితం జీవించటానికి పనికి రావాలి ఏమీ తోచకపోతే రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ రజండ అనుకుని కూర్చోండి కనీసం ఉద్రేకం అన్న వస్తుంది ఆ ఉద్రేకం వచ్చాక ఏం చేస్తాం అనేది మీకు వదిలిపెట్టాలి నేనేం చేస్తాను దానికి దీన్ని సద్గ్రంథ పఠనం అని చెప్పని చెప్తున్నా అంటే మంచివి చదవండి అని ఆరోగ్యకరమైన మంచి వాటిని చదవండి అని రెండవది అండి review past present and future సమయాన్ని పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గా భావిస్తాం past is lost once for all and not available future has not yet arrive future can never become the past directly that means it must trip drip slip second by second become the present and then become the past if you have lost the present you have lost the future also వర్తమానాన్ని విస్మరిస్తే భవిష్యత్తు లేని జాతి అవుతాం మనం వర్తమానంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆలోచన ప్రశ్న జీవితము జీవనము విధానము గమనము ఇతరులు ఏం చేశారు ఏ కాలంలో ఏం చేశారు ఏ దేశం ఏం చేసింది చరిత్ర నేర్పిస్తున్న పాఠాలు ఏమిటి ఏ పాఠాలు నేర్చుకోవాలి అది కావలసినటువంటి దాన్ని సమీక్ష అంటాం నేను సూచిస్తున్నది ఏమిటంటే సరే నా లెక్చర్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏముందని కాఫీ తాగుతూ సమీక్షించుకుంటారు అంత వేగంగా పెద్ద పెద్ద వాళ్ళ లెక్చర్స్ అన్ని వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాక సమీక్షించుకుంటారు రేపొద్దున సోమవారం మళ్లీ ఉద్యోగాలకు వెళ్ళాలి వీలైతే ఆ పదిహేను నిమిషాలు ఏదైనా చదివి వెళ్ళండి అది మీ ఇష్టం నా పాయింట్ ఏమిటంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకోండి all your future tomorrows will be significantly superior and better than all the previous yesterdays మొత్తం భవిష్యత్తు మారుతుంది ఎవరో తలరాత రాశారని కాదు దాన్ని చేజెక్కించుకుని మనం మళ్లీ వ్రాసుకోవటానికి అవకాశం కల్పించుకోవటం సాధ్యమవుతుంది మూడవది సజ్జన సాంకత్యం ఏమన్నా ఎల్లో పేజెస్ డైరెక్ట్ ఏమన్నా ఉందండి మంచి వాళ్ళని ఎక్కడ దొరకదు నాకు తెలిసినంత మటుకు ఏదో నేను పీహెచ్డీ అనో లేకపోతే డాక్టర్ననో ఇంజనీర్ అనో రాసుకునే అవకాశం ఉంది తప్ప నేను ఆయన గుడ్ పర్సన్ అని ఎవరు రాసుకోరు నాకు తెలిసినంత మటుకు విజిటింగ్ కార్డ్స్ మీద వ్యవహారం మరి ఎదుటి వాళ్ళకి ఎలా తెలియాలి పెద్ద ప్రాబ్లం అసలు నిజానికి నమ్ముతేనే కదా నేను మిమ్మల్ని మోసం చేసేది చాలా మంది ఎదుటి వాళ్ళు నమ్మటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నటిస్తూ ఉంటారు ఈ నటన ఎక్కువైంది జీవితంలో అమాయకుల సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టింది అది నాకు ఆనందంగా ఉంది కానీ ఎవరి మా నాన్నవాళ్ళు పోతారని అనుకోకుండా మోసగించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతోంది ఇస్తారా నాతో అన్యాయాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది అధర్మాన్ని ధర్మంగా భావించి ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతుంది అది అందులో ఉన్నటువంటి ప్రమాదం కానివ్వండి సజ్జన సాంగత్యం కోసం ప్రయత్నం చేయండి నాలుగవది సంగీతం పొద్దున్నే లేచిన తర్వాత మీరు భక్తి పాటలు వినమని నేను చెప్పటంలా సాత్వికమైన సంగీతం వినండి పొద్దున్నే లేవటంతోనే మామూలుగా నేను పాట పాడుతూ ఉంటాను పాటలు రావు ఉరికెమ్మ గుర్తుకు తెచ్చుకోవటానికి రాత్రైనా పడుకోలేను పొద్దున రాత్రైనా పడుకోలేను పడుకున్నా నిదురే రాదు నిదురొస్తే కలలే కలలు కలలోన నువ్వే నువ్వు మాయా మాయా దేవిస్తే నీంత తెలియా కొత్తనే ఎందుకు అండి పాత కొజ్జను లేచి భలేదో రేడియో ఆన్ చేస్తాను బ్రష్ చేసుకుంటూ ఇది చాలా హార్ట్ గురు అని స్టార్ట్ ఇక రోజంతా మీరు ఏం చేస్తారో నేను చెప్పక్కర్లేదు గా the purpose of the session is to encourage you to analyse your strengths and weaknesses that is the fundamental thing for any improvement in any aspect and in any direction ఆ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది ఉన్నదేమిటో లేనిదేమిటో కావలసిందేమిటో తెలుసుకోవటం జరుగుతుంది తెలియనివి నేర్చుకోవాలనేటువంటి ఒక తపన ప్రారంభమవుతుంది ఒకటో అదో ఏ కారణం చేతనో ఎందుకో వచ్చి చేరినటువంటి బలహీనతలను తగ్గించుకోవాలనేటువంటి ధ్యాస ఏర్పడుతుంది కొత్త బలహీనతల్ని ఆహ్వానించకూడదు అనేటువంటి భావం ఏర్పడుతుంది అది అందులో ఉన్నటువంటి లాభం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి డీటెయిల్స్ డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు నేర్చుకోవటానికి మూడేళ్లు పడుతుందట భాష ఆ తర్వాత జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటామట ఎలా మాట్లాడాలో భాష వచ్చినంత మాత్రాన నోరు విప్పి మాట్లాడగలిగినంత మాత్రాన you cannot say that you have mastered it Even professors of English would not be able to say that they are masters of good communication. జీవితాంతం ఎన్ని లక్షల కోట్ల తీరులున్నాయో ఎన్ని ప్రయోగాలున్నాయో ఎన్ని ప్రభావాలు ఉన్నాయో ఎన్ని రకాల వందల మందిని విన్న తర్వాత నీ సొంత శైలిని బాణీని కనుక నువ్వు ఏర్పాటు చేసుకోలేకపోతే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ మేరకు అసంపూర్ణంగానే ఉంటాయి learn when and where and how to use it ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి మాట్లాడితే ఎలా మాట్లాడాలి నీ శబ్దం అంటే నీ మాట నీ మౌనం కన్నా అర్థవంతమైనటువంటిది అయి ఉండాలి otherwise it is better you keep quiet and stop opening your mouth and sharing your ideas with others Ford పెద్ద పేరు ఎందుకు రెండు మూడు కొటేషన్స్ తో ప్రారంభిస్తున్నానంటే ఏటా అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చామని మీరు అంటారు పట్టుకొచ్చినవే నేనేదో నన్ను చెట్టు కింద కూర్చుని సేకరించిన ఐడియాస్ కావాలి If I went back to college again, I would concentrate on two areas learning to write and to speak before an audience. Nothing in life is more important than the ability to communicate effectively. వేల కోట్ల సామ్రాజ్యాలు యంత్ర పరిశ్రమను మార్పు దిద్దినవాడు ఫోర్డ్ కారు నల్ల రంగులోనే ఉంటుంది దిక్కున్న చోట చెప్పుకో నీకు వేరే రంగులు కావాలంటే వేరే కార్లు కొను నా కారు కొనాలంటే నల్ల రంగులోనే ఉంటుంది ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో డిస్కషన్ జరుగుతోందట మిగిలిన వాళ్ళందరూ నల్ల రంగు లాభాలు ఉన్నాయి కానీ తెలుపు ఎరుపు నీలం ఆకు అవన్నీ ఉన్నాయి కదా అంటే I will give you the freedom gentlemen to decide what colour you want as long as it is black అన్నట్టు దీని ఫ్రీడమే ఉంది చూపించింది అంటే దేని మెజారిటీ షేర్ హోల్డర్ నీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో ఏ రంగు అంటే ఆ రంగు as long as it is black అన్నట్టు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అని చెప్పడం అయింది importance of communication and leadership రెండింటికి అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా it is simply impossible to become a great leader without being a great communicator చర్చిని గుర్తుకు తెచ్చుకోవాలి అబ్రహాం లింకన్ గుర్తుకు తెచ్చుకోవాలి కొన్ని దద్రబుద్ధులు ఉన్నాయి కానీ ని గుర్తుకు తెచ్చుకోకపోతే వాడు గ్రేట్ స్పీకరే జనాన్ని కదిలించి అవతల పారేశాడు లేకపోతే బ్లూ బ్లడ్ అని సుపీరియారిటీ అని జర్మన్ బ్లడ్ అని పోలిన ఆయన లక్షల లక్షల మందిని పొట్టబెట్టుకున్నాడు కదా నిర్దాక్షిణ్యంగా యుద్దంలో చంపితే వీరత్వం అండి ఆయుధం లేనటువంటి వ్యక్తిని చంపడం ఏం గొప్పతనం అండి the art of communication is the language of leadership ఈ రెండింటికి two sides of the same coin లాంటి సంబంధం ఉంది if you are a good communicator chances are you become a better success as a group leader. To be a leader, the foundations are in improving your communication. ఒక చిన్న రహస్యం చెప్తాను if you are a good communicator a restlessness develops in your heart ఏమిటి ఇంత తెలివి ఇంత భాష ఇంత ఇది ఇంత స్నేహం ఇంత పకడబందీగా ఆలోచనలు చెప్పగలగటం నచ్చ చెప్పగలగటం విమర్శించగలగటం వాడు రూపాయికి నూరు పైసలు ఉన్నాయన్నా కూడా కాదని వాదించేటువంటి తర్కం ఇవన్నీ కూడా ఏం చేసుకోరు లీడర్ అవ్వ అంటే అని చెప్పని అర్థం చేసుకోండి చెడు కోసం కాదు కనులు ఊసులాడునని చాలా పాత పాట కళ్ళు ఏమైనా కమ్యూనికేట్ చేస్తాయా ఆసక్తిని అనాసక్తిని దయను నిర్దయను మీరు ఎన్ని భాషల్లో ఎన్ని భావోద్వేగాలున్నాయో వాటన్నింటినీ చాలా మటుకు కళ్లతో కమ్యూనికేట్ చేయవచ్చు ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే మనకు ఈ ఐ కాంటాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఐ కాంటాక్ట్ తెలిసినప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి అవగాహన ఏర్పడుతుంది ఈ రెండింటి గురించి చాలా ప్రధానంగా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ లో గమనించవలసిన అవసరం ఉంది నేను ఏదో చూపిస్తున్నాను మీకు కమ్యూనికేషన్ ఈజ్ నాట్ హ్యామరింగ్ అదేదో సినిమాలో రకరకాల సుత్తుల గురించి నిర్వచనాలు ఆ తర్వాత ఆ పాపం ఆ పెద్ద మనిషికి శృతివేలు అని పేరు కూడా మనం గమనించాం అయిందా నుంచి శృతి కొడుతున్నాయా మమ్మల్ని అని అనుకోమాకండి anticipating what you want and trying to share what exactly you want is the thing that leaves you of the burden of sharing your thoughts నిజానికి అన్ని సందర్భాల్లోనూ వినేవాళ్ళకి ఏం కావాలో ఊహించి చెప్పడం కష్టమండి బట్ ఊహించగలిగితే ఆ సామర్థ్యం ఉంటే కావలసిందే చెప్తూ ఉంటే నిజానికి మనస్ఫూర్తిగా వింటారు అవునా కదా ఇప్పుడు మీలో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ తో నన్ను వింటున్నారని అనుకోనా పర్వాలేదు కదా మరి ఇంత గనక సెవెంత్ క్లాస్ నుంచి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైందా ఏమో అంటే నేను అనేది అసలు మనిషికి ఏం కావాలి నేను ఇందాకేమన్నాను జీవితం ఏమిటి స్పష్టత నాణ్యత ఎదురు తిరిగే స్వభావం కాదు అవసరం వచ్చినప్పుడు ఎదురు తిరగకపోవడం తప్పు అనవసరంగా పొగరుగా తిరగ ఎదురు తిరగటం తప్పు ఆ విచక్షణ అనేటువంటిది వివేకం ఇస్తుంది ఆ వివేకం చదువు ఇస్తుంది అలాంటి చదువు కావాలి మనకి సరే మంచి మంచినీళ్ళు తాగొచ్చు కదా అయా ఇంకొక ఇరవై ఐదు నిమిషాలు ఉన్నట్టు భావించి ప్రొసీడ్ అవుతాను ఏముంది దాటడమేగా పెన్సిళ్ళు సాధారణంగా నేనేం చేస్తానంటే ఈ స్లైడ్ ని చూపించి మిత్రులను అడుగుతాను ఏమిటి అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు పెన్సిళ్ళు అంటారు రంగు పెన్సిళ్ళు అంటారు ఇంద్రధనుస్ అంటారు ఆ తర్వాత అవన్నీ పాయింటెడ్ గా ఉన్నాయంటారు షార్ట్ పెండ్ అని అంటారు ఆ తర్వాత అవన్నీ యూనిటీ అంటారు సూర్యుడు సూర్యకిరణాలు కనబడుతున్నాయంటారు లీడర్షిప్ అంటారు ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు వీటన్నింటిలో నేను స్కిప్ చేస్తున్నానని చెప్పా కాబట్టి దయచేసి గమనించండి నైన్ సీస్ అండి లో ఆ తర్వాత మళ్లీ నేను సెవెన్ సీస్ అని చెప్తాను అది వేరే సంగతి వీటన్నింటిలో అంతఃసూత్రాలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి కూడా చెప్పొచ్చు స్కిప్ చేస్తున్నాను కాబట్టి జీవితంలో బాగుపడటానికి కమ్యూనికేషన్కి ఒక ప్రధానమైన సంబంధం ఉంది ఫస్ట్ థింగ్ ఏమిటంటే కమ్యూనికేషన్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే కట్టవయ్యా అంటే ముందు వాడు పునాదులు తవ్వుతాడు అదేమిటా కట్టమంటే తవ్వుతున్నవి ఏమిటంటే ముందు తవ్వాల్సా తవ్వకపోతే పైన కూలిపోతుందంట అంటే ముందు పునాదులు ఉండాలి పునాదుల బలం మీద ఆధారపడి మనం పైకట్టడం కట్టాలి అలానే internal communication external communication the non visible dimension which is internal and the visible dimension when we are sharing it with others internal communication ఎప్పుడైతే క్వాలిటేటివ్ గా ఉంటుందో అప్పుడు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ లో నాణ్యత కనబడుతుంది నేను ఆలోచించటం ప్రశ్నించడం ఇందాక thinking and questioning and learning అని చెప్పానే అదంతా ఇంటర్నల్ కమ్యూనికేషన్ అది కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంటర్నల్ కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ కావాలండి మనిషికి చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా గమనించగలిగే నేర్పరితనం అది ఒక వక్తను గమనించగలిగే నేర్పడతనం కావచ్చు స్లైడ్ గమనించే నేర్పడతనం కావచ్చు మన వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కార్డు ఇస్తే దాన్ని చూసే నేర్పడతనం కావచ్చు ఏదైనా careful observation nothing wrong should be allowed to slip నీ కన్ను పట్టుకోవాలి అది కామా ఎక్కడ పెట్టాలో సున్నాలు ఎన్ని పెట్టాలో అమౌంట్ ఫిగర్స్ లో లాక్స్ అని ఉండి అక్కడ వర్డ్స్ లో క్రోర్స్ అని ఉంటే ఏం చేయాలో కన్ను నేర్పించాలి మీకు నేర్పించింది careful observation next thing is concentration అందుకే నేను ఇందాక అడిగా అయ్యా మీరందరూ కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు కదా అన్న అవునండి అన్న రమాయకంగా ఇది సెవెంత్ క్లాస్ నుంచి ఉంటే అన్నాను నేను ఇచ్చాను ఆ ట్విస్ట్ పాయింట్ అది కాదు నిజానికి మీ పిల్లలకు మీరు నేర్పించాల్సింది ఏమిటండి కాన్సన్ట్రేషన్ శ్రద్ధావాన్ లభదే జ్ఞానం స్వామి వివేకానంద ఒక చోట అంటాడు నా గనక మళ్లీ ఇంకోసారి జీవించడానికి అవకాశం గనక ఇచ్చినట్టయితే మొట్టమొదటి నేను నేర్చుకోబోయేటువంటిది శ్రద్ద కాన్సన్ట్రేషన్ అని మంచి మాటలు వినటం మానేసి చాలా రోజులైంది మనం అది పరిస్థితి మూడవది క్లారిటీ స్పష్టత నాలుగవది కమ్యూనికేషన్ అదే మాట్లాడుకుంటున్నాం ఐదవది పోల్చి చూడటం కంపారిజన్ ఆరవది కాంపిటీషన్ పోటీతత్వం అందుకే ప్రగతి ఏడవది క్రియేటివిటీ అంటే సృజనాత్మకత మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంగ్లీష్లో అక్షరాలు ఇరవై ఆరు అందులో ఎక్స్ వై జెడ్ క్యూ ఇట్లాంటి పెద్ద ఎక్కువ వాడుకోం మనం లెస్ పాపులర్ మిగిలినవన్నీ ఒక ఇరవై రెండు కింద తేల్తాయి మనకి ఆ ఇరవై రెండు అక్షరాలతో ఎన్ని లక్షల పదాలు ఎన్ని కోట్ల పుస్తకాలు ఎన్ని కోటాను కోట్ల వాక్యాలు నిర్మించుకోగలిగాం మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాదు సృజనాత్మకత కాదా అది ఆలోచించండి కమిట్మెంట్ నిబద్ధత for improvement and continuous improvement your attitude your behaviour your body language everything about you communicate Nothing is an exception. Nothing is to be left out. Your dress, your smile, your looks and everything else communicates. Aim and shoot. or shoot and aim ఏం చేస్తాం కదా సిలబస్ లో లేనప్పటికీ ద్రోణాచార్యులు చెప్పనప్పటికీ అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి ఎంతటి సృజనాత్మకత కావాలో ఎంతటి ఆలోచన కావాలో ఒకసారి ఊహించండి అర్థమవుతుంది C equal to R communications is equal to relationships you can begin you can better you can beautify you can build or even break the relationships నోరు స్నేహాన్ని సంపాదించి పెడుతుంది you can encourage or discourage inspire or instigate do and undo make and unmake harm and heal so think and speak or speak and think ఎన్నిసార్లు మనం అలా అనాలోచితంగా ముందు తోచిన మాట దభీమని అనేసేసి లవేల్మని ఆ తర్వాత అయ్యయ్యో నేను అలా అనలేదు I'm sorry I'm sorry I'm sorry అని చెప్పిన క్షమాపణలు చెప్పుకుని జీవితాంతం sometimes we paid the price for the careless manner in which we open our mouth and blurted out the ideas that we are having in our mind ఇక్కడ ఎల్ఎస్టి అనే చెప్పడానికి కారణం listening is the foundation for speaking జాగ్రత్తగా వినగలిగిన వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడటం అలవాటవుతుంది అస్పష్టంగా అజాగ్రత్తగా వినేటువంటి వాళ్ల మాట కూడా అలానే అస్పష్టంగా ఉంటుంది అందువల్ల ఆ మంచి ఆలోచనలకు బేసిస్ ఈ లిజనింగ్ అండ్ స్పీకింగ్ అవుతుంది think more than you talk and talk less than you listen అని ఇది మీరు తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరన్నా మిమ్మల్ని కనుక ఒక ఐదు నిమిషాలు సేపు మాట్లాడండి నాకు అన్నట్టయితే ఒక పది నిమిషాలు వినండి పావు గంట ఆలోచించాక నోరిప్పండి దాని ఈక్వేషన్ యొక్క అంతరార్థం అది communication goals to get action, to ensure understanding, to persuade, to get and give information. Relatively simple. To change the behavior, custom. నేను ఇందాక మీకు నాలుగు చెప్పాను రోజు పదిహేను నిమిషాలు చదవండి సమీక్షించుకోండి మంచి వాళ్ళతో స్నేహం చేయండి మంచి సంగీతం వినండి అని చాలా తేలికగా గుర్తెట్టుకోవడం నేను పద్నాలుగు పాయింట్స్ చెప్పాల ఈ నాలుగింటిలో ఎందరు ఎన్ని అమలు పరుస్తారో మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో కలిసినప్పుడు నేను అడుగుతాను గుర్తుంచుకుని చెప్పండి ది బిహేవియర్ ఈజీ మొక్కై వంగనిది మానే వంగుతుందా అని కానీ ఒక స్ఫూర్తి కనుక ఉన్నట్టయితే మనం ఏ రోజైనా మార్చుకోవచ్చు మన పద్ధతిని మన అలవాట్లను మనం ఏ రోజైనా మార్చుకోవచ్చు అదే పాయింట్ అండి meaning is not in the word but in the minds మానవుడు సృష్టించుకున్న భాష మానవుడు సృష్టించిన పదాలు ఆ పదాలకు అర్థం ఉంటుంది ఎందుకుండదు కానీ అర్థం ఎక్కడుంది పదంలో ఉందా నా మెదడులో ఉంది ఆ అమ్మాయిని ఏదో చూపించమని చెప్పారు ఆ వింటున్న వాళ్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనబడుతోంది అనేటువంటి విషయం బెనిఫిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కింద quicker problem solving better decision making study work flow strong relations better professional image etcetera communication do say it don't say it అని చెప్పని లిస్ట్ చేశాను paraphrase, summarize and question in order to improve your listening skills. Unless you are a good listener, people would refuse to open up their mind in front of you and you would not be able to attract their attention. What are the barriers to communication explain చేయడానికి ప్రయత్నం చేశాను ఒక్క నెగటివ్ థాట్ కనుక ఉన్నట్టయితే ఈ కేదార్నాథ్ వరదల్లాగా నూరు పాజిటివ్ థాట్స్ కొట్టుకుపోతాయి అందుకని కాస్త జాగ్రత్తగా చూడటంలో వినటంలో మాట్లాడటంలో మీ చర్యల్లో సోమవారం నుంచి ఆదివారం వరకు ఎన్నిసార్లు నెగటివ్ థాట్స్ పై చేయిని సంపాదించుకున్నాయో ఆలోచిస్తే ఆ నెగటివ్స్ ని తగ్గించుకోవటానికి మ్యాథమెటిక్స్ లోనే మైనస్ అండ్ మైనస్ ప్లస్ అవుతుందండి రియల్ లైఫ్ లో డబుల్ నెగటివ్ అవుతుంది ఆ దృష్టిలో పెట్టుకుంటే ఈ చార్ట్ యొక్క ఆవశ్యకత మీకు తెలుస్తుంది కమ్యూనికేషన్ సేవ్ ఏమిటో చెప్పాను ఎక్కువ వేగంగా వద్దు నిదానంగా వద్దు టెక్నికల్ జార్గన్ వద్దు సింపుల్ వర్డ్స్ కొందరు వాక్యం మాట్లాడుతూ మింగేస్తూ ఉంటారు నేనేం చెప్పదలుచుకున్నా అంటే వెళ్ళొస్తాను ఎక్కడికి ఎప్పుడు ఎప్పుడు తిరిగి వస్తావు అదేం చెప్పడు మింగేస్తున్నాడు వాక్యం ప్రారంభంలోనూ వాక్యం ముగింపులోను సమ్ ఓవర్ కమ్యూనికేషన్ డోంట్స్ అని చెప్పి చెప్పానండి seventy percent of our communication efforts are misunderstood misinterpreted rejected distorted and not heard అని చెప్పారు sir i am rushing through excuse me because i am given only అంటే అలా కదా ఇలానే చెప్తారా పాఠం అని అనుకో అనుకోమాకండి అని మనం అదో communication can both enhance and enrich enrich relationships ఏదో ఉద్యోగ ధర్మంగా మనం బాగా మాట్లాడాలి కావాలని అనుకుంటాం కానీ ఇంట్లో మన వాళ్లతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడటానికి మన ఆలోచన మన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమవుతాయి Why not we do something to further improve our communications okay okay just second People are influenced, problems are solved, changes are facilitated, excellent relationships are developed, desired results are achieved and success is ensured. Get motivated to improve your communication skills, both internal and external. వినే సామర్థ్యం గమనించే నేర్పరితనం వ్యాఖ్యానం చేసేటువంటిది ఒకటి ప్రకృతి ప్రసాదించింది ఒకటి కాన్సన్ట్రేషన్ వల్ల వస్తుంది ఒకటి తెలివితేటల వల్ల మనం అభివృద్ధి పరుచుకుంటాం బాడీ లాంగ్వేజ్ గురించి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మిగిలిన పది పదిహేను నిమిషాలు నేను లీడర్షిప్ గురించి తొందరగా వెళ్ళిపోతాను స్కిప్ చేస్తున్నాను మామూలుగా భాష బాగా వచ్చినటువంటి వాళ్ళు బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారని మనం అనుకుంటాం నాట్ నెసరీలీ ఎందుకంటే language and the words constitute only seven percent of the total impact that you can create with the help of the words fifty five percent constitutes your body language ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను uh, మొన్న అటు వెళ్తూ ఉంటే సాంబశివరావు గారు గేట్ దగ్గర నిల్చున్నారు వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క కనబడింది మీకేమైనా అర్థమైందండి చిన్న అంటాడు చెయ్యి పైకి చెయ్యి ఏంటినా చిన్న అంటే ఇలా అనాలి కదా ఇలా అనాలి కదా చిన్న అని చెప్పాలి కదా అది బాడీ లాంగ్వేజ్ కన్ఫ్యూజన్ కు గురి చేస్తుంది మొన్న నేను ఎనిమిది వందల మంది ఉన్న చోట మాట్లాడాను తెలుసా ఆ తర్వాత ఇరవై మంది ఉన్న చోట మాట్లాడాను ఇదేమిటి రివర్స్ ఎనిమిదలకి ఇరవైకి తేడాలా అది body language next tonality of voice ఒక పది సెకండ్లు నన్ను భరించండి వేడి కాఫీ తాగుతూ మీ అందరికీ నేనేం చెప్పదలుచుకున్నానంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం భవిష్యత్తుకు సంబంధించింది నేను సార్ మీరు ఏమన్నా మాట్లాడదలిస్తే రాసివ్వండి చదువుకుంటాం కానీ ఈ గొంతు భరించలేమంటారు టొనాలిటీ ఆఫ్ వాయిస్ ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడితే తలుచుకున్న ప్రభావాన్ని సృష్టించగలగటం సాధ్యమవుతుంది సరే ఎయిట్ హింట్స్ అండి తర్వాత చదువుకోండి దయచేసి సర్టెన్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ అని చెప్పని seven C's of effective communication అని చెప్పని చెప్తాము వాటన్నింటికి ఒక్కొక్క స్లైడ్ దానికి కొంత డీటెయిల్స్ ఇచ్చాను అది కూడా మీరు తర్వాత చూడవచ్చు ఎనాటా ప్రిన్సిపల్ అని చెప్పని అంటారు అంటే what you are trying to say is it effective is it necessary is it accurate is it timely is it appropriate అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకుని మనం చిన్నప్పుడు లిట్మస్ టెస్ట్ అని నేర్చుకున్నామే అలా అనమాట ఈ ఎనాటా ప్రిన్సిపల్ సాటిస్ఫై అయితే నిర్భయంగా మాట్లాడు అని చెప్పని అర్థం how to improve the existing level of communication అని చెప్పని కొన్ని సలహాలు ఇక్కడ ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను పదిహేను పదహారు చెప్పాను అక్కడ ఆ one two three four five అని ఒక ఎక్సెల్ షీట్ లాంటివి తయారు చేసుకోండి as on date today what is your self score for example ఎంత ధారాళంగా మీరు మాట్లాడగలరు అని అంటే ఎవరో madam seven by ten sir అని అనవచ్చు సంతోషం మరి మూడు నెలల తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారా సెవెన్ బై టెన్ ని ఎయిట్ చేయాలి కదా మరో మూడు నెలల తర్వాత మరో మూడు నెలల తర్వాత ఇంకో మూడేళ్లకి ఆనాడు సెవెన్ బయట ఈనాడు సెవెన్ బయట మారుతారా ఏమిటి నేను ఇది సెషన్ ఎందుకు డిస్కషన్ ఎందుకు మార్గం కోసమేగా పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అర్థం అదే కదా అలా ప్రయత్నం చేయండి leadership what happens if there are no leaders and what happens if you do not encourage the next generation ఈనాడు దురదృష్టం కొద్దీ పల్లకీలో కూర్చునే వాళ్ల సంఖ్య ఎక్కువైంది పల్లకీ మోసేందుకు మనం సిద్దపడకుండానే మనం ఎక్కి కూర్చున్నాం కదా అదేమంటే ఎట్ట కదులుతుంది knows the way way he has a vision he can communicate and make it happen he influences the people to have a common goal is about vision spirit and character ఆ క్యారెక్టర్ రెడ్డింకులో పెట్టాను వ్యాఖ్యానం వదిలేండి getting diverse individuals to work together as a team Six traits of leaders drive, desire to lead, integrity, self confidence, intelligence, and job relevant knowledge. it's hard to define but you know it when you see it ఏమిటది లీడర్షిప్ ఈజ్ లైక్ బ్యూటీ అందమంటే నేనేదో బాహ్య సౌందర్యం గురించి మాట్లాడుతున్నానని దయచేసి అనుకోమాకండి ఎందుకంటే చాలా అందంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలుసు అన్ని సందర్భాలు కాకపోయినా నేను నల్లగా ఉన్నానని పొట్టిగా ఉన్నానని రూరల్ బ్యాక్గ్రౌండ్ అని ఎక్కడో పుట్టి చదివానని తెలుగు మీడియంలో చదివానని ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను ప్రోత్సహించేటువంటి తత్వాలను బయటపెట్టినప్పుడే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి మదర్ తెరస్సాను పొట్టిగా ఉందనో లాల్ బహదూర్ శాస్త్రి పొట్టిగా ఉన్నాడనో హిట్లర్ పొట్టిగా ఉన్నాడనో లేక నెపోలియన్ పొట్టిగా ఉన్నాడనో చరిత్ర ఎప్పుడూ అనుకోలేదు it is your abilities that are more important than your external appearance think like a man of action and act like a man of thought అని టైం లేదు నార్మల్ నేను ఇది కాస్త హ్యూమరస్ గా డిస్క్రైబ్ చేస్తాను get yourself motivated to become a better leader begin with one small step walk your own path నడక నేర్వకపోతే పరిగెత్త వస్తుంది పరిగెత్తడం కూడా సాధ్యం కాదు make a difference to you to your family to your town to the place where your bond to the bank where you got employed and to the position that is given to you a small ripple can gain momentum and build a current that is insurmountable kedarnath lo recent example manaki dream big feel it believe it and achieve it assess your own motivation levels as well as that of other members tadalu untayi kabatti remember that different people are motivated in different ways demonstrate your competence at every opportunity లేకపోతే మీ నాయకత్వ లక్షణాలను ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తారు make use of the positive elements of each person there is only way you can take them along with you chess ఆడటం మీకు అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను ఎవరైనా బద్దకించి ఉంటే చిన్నతనం కనీసం ఇప్పుడైనా దాని రూల్స్ నేర్చుకుని వారానికి ఒక అయినా ఆడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి an idea can change the life and change the world అని చెప్పని అన్నారు మరి ఆ నీడిల్ ఎంటీ వైపు ఉండాలా ఫుల్ వైపు ఉండాలా you must be full of ideas creativity అని ఇందాక నేను ప్రస్తావన చేసింది అది help ever hurt never that is the purpose for which you are given this intelligence and the opportunity శిలవు నీవు శిల్పివి నీవు శిల్పానివి నీవు మొట్టమొదటి ఉలిదెబ్బకు ఏ రాయి శిల్పం కాలేదు మొట్టమొదటి అనుభవానికి నీవు పరిపూర్ణమైన మానవుడవు కాలేదు లక్షలాది కోట్లాది మంది పుట్టి వెళ్లిపోయిన తర్వాత మనము ఖాళీ చేసిన తర్వాత ఇంకా కోట్లాది మంది రాబోతున్న తరుణంలో కూడా ఆఖరున పరిపూర్ణమైన మానవుడంటే ఎవడు సామర్థ్యం అంటే ఏమిటి మనకు అనూహమైన ప్రశ్నలుగానే మిగిలిపోతాయి సమ్ లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పని కొన్ని నేను లిస్ట్ చేశాను ఇందాక కమ్యూనికేషన్ కి సెల్ఫ్ ఫీడ్బ్యాక్ చార్ట్ ఎలా సజెస్ట్ చేశానో అలా మీరు మీకు కావలసిన విధిలో నుంచి పికప్ చేసుకోండి ఈనాడు మీ స్కోర్ ఏమిటి మూడు నెలల తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అది ఎలా అవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి నాకు టైం లేదు I could have just explain father ten critical leadership mistakes అని చెప్పాను అదేమిటి సార్ పాజిటివ్ గా ఉండమని మీరే అన్నారు మిస్టేక్స్ అంటున్నారే పాజిటివ్ గా ఉండండి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అర్థం ముందు వెనుక పర్యవసానాలు ప్రోస్ అండ్ కాన్స్ అవి చూసుకోవాలి అది కాస్త జాగ్రత్తగా గమనించండి సార్ నాకు అర్థమైంది మిస్టేక్స్ గురించి నాకు అభ్యంతరం లేదు నాకు ఇచ్చిన టైం ఇలా సరిహద్దు గీత దాటుతున్నాడు ఏమిటని అనుకోకుండా ఉండాలి అగ్రీ నేను అందుకే ఇంక్లూడ్ చేశాను నేను రాత్రి ఆలోచిస్తూ చెప్పాలా వద్దా బాగుండదేమో అని అనుకుని ఏమనుకుంటే నా సొమ్మేం పోయిందని చెప్పేసి అధికారం కావాలి నాయకత్వ లక్షణాలు అధికారాన్ని కాంక్షిస్తాయి కానీ అధికారాన్ని అన్యాయపు రీతిలో హస్తగతం చేసుకుందామని నాలుగు అడుగుల్లోనే మొత్తం పై స్థాయికి చేరుకుందామని మీకు ముప్పై ఏళ్లు పట్టింది సార్ నేను చూడండి పదమూడేళ్లకే నేను బ్యాంకులో చేరిన వెంటనే నేను అనేది ఆల్ ఇండియా లేదా ఆల్ బ్యాంక్ అసోసియేషన్స్ అయ్యాను ఈ తొందరపాటు తనం మనిషిని శత్రువులను సృష్టించేటట్లు చేస్తుంది ఇతరులు నిన్ను నీవు కావాలయ్యా మాకనేటట్టు ఉండాలి గాని వాడిని మాత్రం దూరం పెట్టు అంటే మీరు ఎట్లా ఉంటుంది సార్ మీ ఫ్యూచర్ మామూలుగా ప్రపంచంలో నువ్వేమన్నా వాడిని మాత్రం దూరం పెట్టు వాడు ఉన్నాడంటే నేను ఉండను ఈ రకమైనటువంటి ఫోర్సెస్ ఆపరేట్ చేస్తాయని చెప్పారు రెండవది ఓంట్ డెలిగేట్ ది పవర్స్ చాలా సెంట్రలైజేషన్ చాలా సీక్రెట్ మామూలుగా మీరు వాటర్ బాటిల్స్ తెండి ఆయన తెచ్చి పెడతారు మీరు ఆయన వాటర్ బాటిల్స్కి వెళ్ళిన ఆయన బొకేలు కూడా తెస్తారు కదా ఈయనకు బొకేలు చెప్పు ఈయనకు ఇంకోటి చెప్పు డెలిగేషన్ వేరు అని పంచుకోరు మనసులోని ఆలోచనని పంచుకోరు అలానే అమాయకంగా అన్ని పంచుకోమని మనకి కూడా కాదు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏదో కులమనో వర్గమనో మతమనో మరోటనో అధికారంలోకి వచ్చేస్తారు ఎన్నుకోబడతారు మీకు మామూలుగా తెలిసి ఎన్నికల్లో రే మన కులపాలందరూ మనకు ఓటేయాలి పక్కకొచ్చి నేను ఒక్కడనే వాడికన్నా అండి వాడు తొంభై ఎనిమిది హత్యలు చేశాడు నేను ఒక్కటే చేశాను నాకు ఓటి ఇది మన స్టైల్ అందుకోసం చెప్తున్నాను unwilling to lead by example నువ్వు ముందు దూకకపోతే ఎట్ట తెలుగులో సామెతోటి ఉంది దూకుతా దూకుతానని నా సవితే గాని దూకిన నా సవితి లేదు సౌతుల గురించి కాదు కానీ సామెత వాడుకున్నాను ఓంట్ యాక్సెప్ట్ అదర్స్ ఐడియాస్ నాకు తట్టన ఐడియా నీకు ఎట్టా వచ్చింది అసలు నీకు వచ్చిందంటే అది మంచి ఐడియా కానే కాదన్నమాట మంచి ఐడియా నాకే తట్ట మనకు చీఫ్ మినిస్టర్ గారు ఉండేవారు వారికి అన్ని ఐడియాస్ అని చెప్పని వారు అనుకున్నారండి అప్పట్లో బ్లేమింగ్ అదర్స్ చాలా తేలిక ఇతరులను ఎప్పుడు బ్లేమ్ చేయటం not watching their talk back ఎవరే మాట్లాడుతున్నారు అంటే ఏదో పంచమాంగ దళాన్ని ఏర్పరచుకుని అందరి మీద స్పైస్ ని పెట్టి అదిగా నేను చెప్తున్నది ఏమనుకుంటున్నారు అసలు నాకేదో తోచింది నేను చెప్పా బాగుందా బాగులేదా ఏం బాగుంది ఏం బాగులేదు ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటి మెకానిజం హెల్తీగా లేకపోతే ఏమవుతుంది taking credit for others ideas ఎవరు ఒక మంచి ఐడియా చెప్పారు బాగుంది బాగుంది బాగుందని చెప్పొచ్చి అది నా ఐడియాగా చెప్పుకుని ఆయన క్రియేట్ ఇవ్వకపోవటం నేను ప్లేగరిజం దొంగలించుకోవటం తప్పది not surrounding themselves with good people coterie అన్న పదం ఉంటుంది మీరు వినుంటారు నేను ఇంకేం చెప్పాలి మీకు అర్థమైపోతుంది కదా the secret of effective the secret to effective and motivational leadership is an educated leader knows a lot there are many people a smart sir sir sorry oh sorry sir did I miss some ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అదేదో కట్ పేస్ట్ లో పోయినట్టుంది సార్ ఓ పని చేద్దాం ఇప్పుడు పదవ తప్పు చెప్పడం ఒక పద్ధతి పదిని తొమ్మిది కింద మార్చడం రెండో పద్ధతి ప్రూఫ్ రీడింగ్ చేసి పది తొమ్మిది చేస్తే క్వశ్చనే లేదు పది ఉండాలి కదా తొమ్మిది వచ్చి పదోది ఏమైంది అని ఆలోచిస్తే a bit of less of selfishness is a must అంటే సెల్ఫిష్నెస్ ఈజ్ క్రిటికల్ క్వశ్చన్ బహుశా పదకొండు పన్నెండు యాడ్ చేయొచ్చేమో క్వశ్చన్ అది కాదు వాట్ హెవ్ థాట్ అయినా చెప్పాలి సొంత లాభం కొంత మానుకని ఎందుకు చెప్పాడండి పూర్తిగా మానుకోలేమని ఆయనకు తెలుసు కాబట్టి సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్ ఈ తత్వం లేని వాడు నాయకుడు ఎట్టా అవుతాడండి నా కోసమని సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ గురించి ఆలోచించేవాడు నాయకుడు కాలేడు నాలుగు కాలాల పాటు నిలవలేడు పొరపాటున నేటి చరిత్ర క్షమించినా భవిష్యత్తులో రాయబోయే చరిత్ర క్షమించదు the secret effective and motivational leadership ఏమిటంటే educated leader knows a lot but a smart leader uses what he knows వాడకం మీద ఆధారపడి ఉంటుంది an educated leader knows the right things to do a smart leader sorry leaders అని పొరపాటున పడింది does the right things be should to reflect on what you have learned and to apply it in your leadership roles క్లుప్తంగా ఈ నాణ్యత స్పష్టత ప్రశ్న ఆలోచన ప్రయోగశీలత్వము సృజనాత్మకత ఇక్కడ ఉంటాయో ఎంత జాగ్రత్తగా వింటామో ఎంత చక్కగా ఇతరులను గమనిస్తామో దాన్ని బట్టి మన యొక్క భాష భావ ప్రకటన నైపుణ్యాలు అభివృద్ది చెందుతాయి పదును పెట్టుకోవచ్చు మెరుగు పెట్టుకోవచ్చు మెరిసేలా చేయవచ్చు హృదయంలో తత్సంబంధమైన మానవతా విలువలకు అవకాశం కల్పించవలే ఈ రెండూ ఉన్నప్పుడు అప్రతిహతమైనటువంటి నాయకుడు వ్యక్తి ఎదుగుతాడు ఇది చూపించడంలో నేనేదో గీతోపదేశం చేస్తున్నాన్ని కాదు నాకు అందులో చాలా అర్థాలు అంతరార్థాలు స్ఫురిస్తాయి సమయం లేదు కాబట్టి వందే కృష్ణం జగద్గురుం అని ముందుకెళ్లిపోతున్నాను జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ అండి గాట్ ఇన్స్పైర్డ్ అని నేను అడగాలి ఇక్కడ ఆలోచనల విత్తనాలను ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు పొద్దున్నే మీ మనసులో నాటుకోండి అని చెప్పినందుకు మీకు గుర్తు చేద్దామని విత్తనం విత్తనం నుంచి చెట్టు చెట్టు నుంచి మీరు నేర్చుకోవచ్చినటువంటి అంశాలు a small step can make a big difference చాలా మంది అంటుంటారు నేను లేస్తే మనిషిని కానని ముందు లేవు తర్వాత చూద్దాం మనుషులు అరే మొదటి అడుగు వేయటానికి నీకు బద్దకమైన కదా లేవను నువ్వు నిద్ర లేపినా లేవను if you don't practice you don't gain if you practice you gain again and again and again that is the benefit of practicing Be determined to further improve your leadership qualities and communication skills. Become aware of your own styles, observe others carefully, and launch a committed program to improve your skills. Good luck. So, what do you want to remember and what do you want to implement? ఇది సమీక్ష చేసుకున్నప్పుడు మీకు అర్థమయ్యేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కాస్త ఎదురుకుండా ఉన్న నోట్బుక్కు పెన్నుకి కాస్త పనప్ప చెప్పండి I want you to note down this information అందులో టూ లైన్స్ మాత్రమే వ్రాసుకోండి W understood W W W dot archive dot org అనేటువంటి వెబ్సైట్ కు వెళ్లి పూల బాట పిడబ్ల్ఓఎల్ఏబిఏటిఏ అని గనక మీరు టైప్ చేస్తే five publications in Telugu two publications in English and an extra booklet will be absolutely freely available from the internet వ్యక్తిత్వ వికాసానికి communication skills time management positive attitude motivation ఇలాంటి టాపిక్స్ కు సంబంధించిన కొన్ని అంశాలు ఆ ఫ్రీ పుస్తకాలలో మీకు దొరుకుతాయి సరే యాజ్ ఆన్ థర్టీ జూన్ ఇవాళ పొద్దున ఇంటర్నెట్ లో ఓపెన్ చేసినప్పుడు ఒక లక్ష అరవై ఒక్క వేల ఎనభై అరవై ఒక్క వేల ఎనభై ఒక్క మంది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూశారని ఇన్ని వేల మంది విన్నారని డౌన్లోడ్ చేసుకున్నారని ఓ స్టాటిస్టికల్ డీటెయిల్స్ ఇందాక మీరు నోట్ చేసుకున్న వెబ్సైటే W W dot archive dot org ఆ వెబ్సైట్ కు వెళ్లి మీరు నా పేరు స్పెల్లింగ్ మాత్రం కరెక్ట్ గా నోట్ చేసుకోండి ప్రొఫెసర్ వి విశ్వనాథం అని లేని చోట డి పెట్టి ఉన్న చోట హెచ్ గా మారిస్తే నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుంది మీరు ఇన్ని అబద్దాలు మాట్లాడతాడన్నమాట మీరు అనుకునే ప్రమాదం అందుకని ఆ స్పెల్లింగ్ మాత్రం ఇన్విటేషన్ కార్డులో నా పేరేముంది సార్ ఊరికే అడుగుతున్నా తప్పట్టడంలా నేను పాయింట్ ఏమిటంటే I mean how do we aim at hundred percent zero defect situation గురించి సో ఆ స్పెల్లింగ్ పేరు కాస్త ఏదో నా తెలియదు ఆయన విశ్వనాథం పేరు స్పెల్లింగ్ అని అనుకోవద్దు నేను నిర్ణయించిన స్పెలింగ్ మీరు వాడాలి మీరు నిర్ణయించుకున్న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 ఏవైతే ఉన్నాయో మనందరికీ కూడా ఫ్యూచర్ లో ఒక మంచి నాయకత్వాన్ని ప్రొవైడ్ చేయడానికి అదేవిధంగా ఒక మెచ్యూర్డ్ వేలో మనం వెళ్ళడానికి చాలా ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ ఇవాళ విశ్వనాథం గారు మీకు చాలా రుణపడి ఉంటాం మా వాళ్ళందరూ కూడా ఈ నుంచి సాయంత్రం వరకు అనేక విషయాల్లో కొట్టుకొని పోతూ ఇవాళ ఒక గంట సేపు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్లారు మీరు చాలా కృతజ్ఞతలు భవిష్యత్తులో మీరు మరిన్ని సార్లు మా దగ్గరికి వచ్చి మా నాయకత్వాన్ని మరింతగా షార్పెన్ చేయాలని కోరుకుంటూ రవీంద్రనాథ్ గారిని మన సాంప్రదాయం ప్రకారం విశ్వనాథన్ గారిని ప్రొఫెసర్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను పట్టుకున్నాను నేను బాగానే వచ్చిందా చాలా బాగుంది ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంది <laughs> ఈసారి చాలా కోసం మేము టైం టైం లేక సెషన్ సెషన్స్ కొంచెం hmm, లాస్ట్ సెషన్ ప్లాన్ చేయండి సార్ ఇది వెనక తరువుడు ఉండదు ఏపీ తరువుడే చెప్తాను ఇప్పుడే నమస్కారం sir sir nine four nine three one zero one three two eight మూడు రెండు ఎనిమిది ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సాంబశివరావు గారు పక్కన ఆయన ఎంబీఎన్ రావు గారిని కెనరా బ్యాంక్ చైర్మన్ చేశారు చాలా రిజర్వ్డ్ గా ఉన్నారు అనుకున్నా Bhagwant Rao garu State Bank of Hyderabad MD అసలు నేను ధ్యాస అంతా ఉన్నది వీళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు కూర్చున్నారో కూడా నరసింహమూర్తి గారు అని ఎల్ఐసి డైరెక్టర్ ये जरा आप अपने हिफाजत में रखिए కమ్యూనికేషన్ లో టెంపో బిల్డప్ చేసి మెస్మరైజేషన్ తీసుకుపోయినాక రషప్ చేయాల్సి వచ్చింది మరి సామాన్య ఆఖరికి lot of slides which you're running through most valuable things minimum preparedness to place అక్కడికి వచ్చినాక అంటే మమ్మల్ని ఇలా ఎక్కి ఇలా దించకుండా ఇలా డ్రాప్ చేశాను అంటున్నారు చాలు చిన్న స్కిప్ చేస్తే టూ అవర్స్ ఆయన ప్లాన్ అవుట్ చేస్తాం కూర్చోండి టూ అవర్స్ అని చెప్పారు చెప్పడం జరిగి చెప్పాం టూ పదిహేను నిమిషాలు ఎక్స్టెండ్ చేసేదే ఇప్పుడు అది మళ్ళీ ఇంట్రాక్షన్ నేను మధ్యలోనే చెప్పాను నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న మీరు అందరం ప్రశ్న ఆలోచించడం ఆపేసి మమ్మల్ని అడిగిన నేను సమాధానం చెప్పానంటే we are following literally leader who is communicating ఆలోచించడం మానేయడం ప్రశ్న వేయమన్నప్పుడు ఆలోచించడం మొదలు పెట్టారు అంటే ఏమవుతుందంటే సార్ మీ చిన్న చమత్కారం అదే అదే అదే అర్థం అయితే I would it Once you asked me to ask me a question, I stopped. Distracted. I stopped. No, no, no. I started thinking. And then అంతకుముందు మీరు ఆపమన్నప్పుడు ఆపేశారు నన్ను వచ్చి ప్రశ్న ఏమన్నప్పుడు థింకింగ్ స్టార్ట్ చేశారు అంటే ఏంటి ఆ గ్యాప్ ఎంత క్రిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది తెలుసా సార్ కంప్లీట్లీ మనిషిని ఆఫ్ ది రోడ్ అవుతుంది మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అబ్బాయి ప్రశ్న వేసినప్పుడే సమాధానం దొరుకుతుంది knowledge is only from nice meeting ఆయన ఒకరు మన సాంవేదం షణ్ముఖ శర్మ గారు తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఇలాంటి పెద్దలు ఇంకా కాస్త పాండిత్యంతో జిజ్ఞాసతో రక్షిస్తున్నారు లేకపోతే ఎక్కడో కొట్టుకుపోయి చాలా బెనిఫిట్ నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది అతను ఉంటారు మీరు ఇది అయిన తర్వాత లంచ్ చేసుకుని వెళ్ళండి నేను వస్తాను చివర కూర్చుంటా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా <laughs> నాకు ఏదైనా పేపర్ చిన్న ప్యాడో ఇస్తే ఏమన్నా మాట్లాడుతున్న వాళ్ళ పాయింట్స్